సైన్యాలను గురించిన సమాచారమేదైనా అందిందా ఫిరౌను సమూదుల సైన్యాల సమాచారం కాని తిరస్కార వైఖరిని అవలంబించినవారు తిరస్కరించటంలో నిమగ్నులై ఉన్నారు వాస్తవానికి అల్లాహ్ వారిని చక్రబంధం చేసి ఉంచాడు వారు తిరస్కరించినంత మాత్రాన ఈ హురానుకు నష్టమేమీ వాటిల్లదు ఈ హురాను మహత్తరమైనది ఫలకంపై వ్రాయబడి భద్రంగా ఉన్నది